సరిగాడు వీడనవలదు జగమున రాజు వలసినది దేవులు ఇరవుగనందరు లోకములోపల ఇది నానుడి మాట జగదేక బంధుడవట సకల జీవులకును గురుతుగా మొగము చూపవయ్యా మీకు మొక్క కెదనిదె తగులైన చుట్టరికము దాచగనికనేలా తెగరాని మమకారము తెలుపగవలెగాని ఇతవైన ప్రాణమవట ఈ చరాచరములకు అభయము సతతమీయవయ్యా మాకును సన్ను తింతు నిన్ను మతిబాయని కూటంబులు మానుపమరియాలా యతనంబున యాలా ప్రియములు జరపగవలేగాని నెలవైన ఏలికెవట నీ దాసులకెల్లా వేళలు తెలియ చెప్పవయ్యా మిమ్మును తిరముగ గొలిచెదను బలువైన శ్రీ వెంకటేశ పరాకులిక నేలా చలరేగి నీ సులభత్వమే గాని